ولدان مخلدون بأكواب وأباريق وكأس من معين لا يصدعون عنها ولا ينزفون وفاكهة مما يتخيرون ولحم طير مما يشتهون వారిలో ముందు వారి నుండి చాలా మంది ఉంటారు వెనుక వారి నుండి తక్కువ మంది ఉంటారు బంగారు జలతారుతో అల్లిన ఆసనాలపై దిళ్లకు ఆనుకొని ఎదురెదురుగా కూర్చుండి ఉంటారు వారి సమావేశాలలో నిత్య బాల్యం కల బాలురు మధువు ప్రవహించే చలమ నుండి నింపిన మధుపాత్రలు గిన్నెలు గాజు పాత్రలు కూజాలు తీసుకుని పరుగుతో తిరుగుతూ ఉంటారు దానిని త్రాగటం వల్ల వారి తల తిరగటం కాని వారికి బుద్ధిమాంద్యం కలగటం కాని జరగదు వారు వారి ముందు రకరకాల రుచికరమైన పండ్లను ఉంచుతారు ఇష్టమైన దానిని తీసుకోవడానికి పక్షుల మాంసాన్ని ఉంచుతారు ఏ పక్షి మాంసం ఇష్టమైతే అది తినాలని وحور عين وحور عين كأمثال اللؤلؤ المكنون جزاء بما كانوا يعملون لا يسمعون فيها لغوا ولا تأثيما إلا قيلا سلاما سلاما వారి కొరకు అందమైన కళ్ళు గల రమణీయమణులు ఉంటారు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 అమితంగా ప్రేమిస్తారు వయస్సులో సమంగా ఉంటారు ఇదంతా కుడిపక్షం వారి కొరకు వారిలో ముందు వారు చాలామంది ఉంటారు వెనుక వారు కూడా చాలామంది ఉంటారు وأصحاب الشمال ما أصحاب الشمال في سموم وحميم وظل من يحموم لا بارد ولا كريم إنهم كانوا قبل ذلك مترفين وكانوا يصرون على الحنث العظيم وكانوا يقولون أئذا متنا وكنا ترابا وعظاما أئنا لمبعوثون أو آباؤنا الأولون قل إن الأولين والآخرين قل إن والآخرين لمجموعون إلى ميقات يوم معلوم ثم إنكم أيها الضالون المكذبون لآكلون من شجر من زقوم فمالئون منها البطون فشاربون عليه من الحميم فشاربون شرب الهيم هذا نزلهم يوم الدين వామపక్షం వారు వామపక్షం వారి దౌర్భాగ్యాన్ని గురించి ఏమని చెప్పాలి వారు వడగాలి మధ్య సలసల కాగే నీటిలో నల్లని పొగల నీడలో ఉంటారు అది చల్లగానూ ఉండదు సుఖంగానూ ఉండదు ఈ గతి పట్టక ముందు వారు సంపన్నులుగా ఉండేవారు చెప్పినా వినకుండా మూర్ఖంగా మహాపాపాలు చేస్తూ ఉండేవారు వారు ఇలా అనేవారు మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు అస్థిపంజరంగా అయిపోయినప్పుడు మళ్లీ లేపబడతామా పూర్వం గతించిన మా తాత ముత్తాతలు కూడా లేపబడతారా ప్రవక్త వారితో ఇలా అను నిశ్చయంగా గతించిన వారు తరువాత వారు అందరూ ఒక రోజున తప్పకుండా సమావేశపరచబడతారు దాని కాలం కూడా నిర్ణయమైపోయింది మార్గభ్రష్టులారా తిరస్కారులారా మీరు జఖూం చెట్టును ఆహారంగా తింటారు దానితోనే మీరు మీ కడుపులను నింపుకుంటారు ఆపై సలసల కాగే నీటిని దప్పికగొన్న ఒంటల మాదిరిగా త్రాగుతారు తీర్పు దినం నాడు ఈ వామపక్షం వారికి లభించే ఆతిథ్యపు పదార్థాలు ఇవి నహ్ను ఖలఖనాకుం ఫలౌలా తుసద్దికూన్ أأنتم تخلقونه أم نحن الخالقون نحن قدرنا بينكم الموت وما نحن بمسبوقين نحن قدرنا بينكم الموت وما نحن بمسبوقين على أن نبدل أمثالكم وننشئكم فيما لا تعلمون ولقد علمتم النشأة الأولى فلولا تذكرون మేము మిమ్మల్ని సృష్టించాము మరెందుకు మీరు ఈ విషయాన్ని ధృవీకరించరు ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా మీరు విడిచే ఈ రేతస్సుతో బిడ్డను మీరు తయారు చేస్తారా లేక దానిని సృష్టించేవారము మేమా మేము మీ మధ్య మరణాన్ని విభజించాము మీ రూపాలను మార్చివేసి మీరు ఎరుగని మరేదైనా రూపంలో మిమ్మల్ని సృష్టించే విషయంలో మేము అశక్తులము కాము మీ మొదటి పుట్టుకను గురించి మీకు తెలిసే ఉంది మరెందుకు మీరు గుణపాఠం నేర్చుకోరు أفرأيتم ما تحرثون أأنتم تزرعونه أم نحن الزارعون لو نشاء لجعلناه حطاما فظلتم تفكهون إنا لمغرمون بل نحن محرومون ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా మీరు నాటే ఈ విత్తనాలతో పొలాలను మీరు పండిస్తారా లేక వాటిని పండించేవారము మేమా మేము తలచుకుంటే ఈ పంట పొలాలను పొట్టుగా చేసివేస్తాము అప్పుడు మీరు మేము చాలా నష్టంలో పడిపోయామని అసలు మా అదృష్టమే కాలిపోయిందని రకరకాలుగా మాటలు చెప్పుకుంటారు أفرأيتم الماء الذي تشربون أأنتم أنزلتموه من المزن أم نحن المنزلون لو نشاء جعلناه أجاجا فلولا تشكرون ఎప్పుడైనా మీరు కళ్ళు తెరచి చూశారా మీరు తాగే ఈ నీటిని మేఘాల నుండి మీరు కురిపించారా లేక దానిని కురిపించేవారము మేమా మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పగా ఉండేలా చేయగలము అలాంటప్పుడు మీరు కృతజ్ఞులై ఎందుకు ఉండరు أفرأيتم النار التي تورون أأنتم أنشأتم شجرتها أم نحن المنشئون نحن جعلناها تذكرة ومتاعا للمقوين فسبح باسم ربك العظيم మీరు రాజేసే అగ్నిని గురించి ఎప్పుడైనా ఆలోచించారా దానికి సంబంధించిన వృక్షాన్ని మీరు సృష్టించారా లేక దానిని సృష్టించిన వారము మేమా మేము దానిని జ్ఞాపక సాధనంగాను అవసరం ఉన్నవారి కొరకు ప్రయోజనకారిగాను చేశాము కనుక ప్రవక్త మహోన్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు فلا أقسم بمواقع النجوم وإنه لقسم لو تعلمون عظيم إنه لقرآن كريم في كتاب مكنون لا يمسه إلا المطهرون تنزيل من رب العالمين أفبهذا الحديث أنتم مدهنون وتجعلون رزقكم أنكم تكذبون కనుక అది కాదు నక్షత్రాల స్థానాలు కక్షలు సాక్షిగా చెబుతున్నాను మీరు తెలుసుకుంటే ఇది చాలా పెద్ద ప్రమాణం ఇది ఒక మహోన్నతమైన హురాను ఒక సురక్షితమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది దానిని పరిశుద్ధులు తప్ప మరెవరూ తాకలేరు ఇది సకల లోకాల ప్రభువు అవతరింపజేసినటువంటిది అయినా మీరు ఈ వాణిని తేలిక విషయంగా తీసుకుంటారా ఈ మహాభాగ్యాన్ని తిరస్కరించటమే మీరు మీ జీవనోపాధిగా చేసుకున్నారా فلولا إذا بلغت الحلقوم وأنتم حينئذ تنظرون ونحن أقرب إليه منكم ولكن لا تبصرون فلولا إن كنتم غير مدينين ترجعونها إن كنتم صادقين فأما إن كان من المقربين فروح وريحان وجنة نعيم وأما إن كان من أصحاب اليمين فسلام لك من أصحاب اليمين وأما إن كان من المكذبين الضالين فنزل من حميم ఇక మీరు గనక ఎవరికీ బానిస కాకపోతే ఈ అభిప్రాయంలో మీరు గనక సత్యవంతులే అయితే చనిపోయేవాడి ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు అతడు చనిపోతున్నాడని మీరు కళ్ళారా చూస్తూ ఉంటారు ఆ సమయంలో పోయే ప్రాణాన్ని మీరు తిరిగి ఎందుకు తీసుకురాలేరు అప్పుడు మీకంటే మేము అతనికి చాలా దగ్గరలో ఉంటాము కాని మీకు కనిపించము తరువాత ఆ చనిపోయే మనిషి సాన్నిధ్యులలోనివాడైతే అతని కొరకు సుఖం మంచి ఆహారం మహాభాగ్యాలతో నిండి ఉన్న స్వర్గం ఉంటాయి ఒకవేళ అతడు కుడిపక్షములోనివాడై ఉంటే నీకు శాంతి కలుగుగాక నీవు కుడిపక్షములోనివాడవు అని అతనికి స్వాగతం చెప్పబడుతుంది ఒకవేళ అతడు తిరస్కరించే మార్గభ్రష్టులలోనివాడై ఉంటే అతనికి ఇవ్వబడే ఆతిథ్యం సలసల కాగే నీరు మరియు నరకంలోకి విసరివేయటం وتصلية جحيم إن هذا لهو حق اليقين فسبح باسم ربك العظيم ఇదంతా తిరుగులేని సత్యం కనుక ప్రవక్త మహోన్నతుడైన నీ ప్రభువు పేరును స్తుతించు